మత్స్యకూర్మవరాహ సింహ వామనా ఇచ్చ రామ రామ రామ హితబుద్ధి కలికి నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర సన్మతించే కేశసారకు పద్మనాభ వరాహ మనుష్య సింహవామన ఇచ్చ రామ రామ రామ హితబుద్ధి కలికి కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవా అంటే చాలు ప్రద్యుమ్నుడా అనిరుద్ధుడా తొంటే పురుషోత్తమ అధోక్షజ నారసింహమా జంటవాయకు మచ్యుత జనార్దనా మత్స్యకూర్మవరాహ మనుష్య సింహవామనా ఇచ్చ రామ రామ హిత బుద్ధి కలికి మొక్కేము ఉపేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కితి శ్రీవేంకటమిందిరానాథ ఇక్కువ నీ నామములు ఇవియనా జపములు చక్కగా నీ దాసులము సర్వేశ అనంతా మత్స్యకూర్మవరాహ మనుష్య సింహవామనా చ రామ రామ హితబుద్ధి కలికి